ఆకాశాదికభూతానికాత్మకమగూచు ఎరుకాయి జగమయ్యన్ రాకడ పోకడ దీనికి ప్రాకటముగా దేనిలో బటబయలరీరా కాదని అంటే వట్టి పల్కిదిరా లోకత్రయము తన లోపాల తిరుగాగా లోకత్రయము తన లోపా తిరుగా జోకాతోడుత దాని జోలెరుగా ఇది ఏదో బటాబయలిదిరా కాదని అంటే వట్టి పల్కిదిరా ఆకాశాదికభూతానేకాత్మకమగూచు ఎరుక ఈ జగమయ్యన్ రాకడ పోకడ దీనికి ప్రాకటముగా దేనిలోనో బట్ట బయలరీరా కాదని అంటే వట్టి పల్కిదిరా లోకత్రయము తనలో పాలతిరుగా జోక తోడుతా దాని జోలెరు బయలిదిరా కాదనీయంటే వటిపల్ ఇదిరా